సంకీర్తన సంఖ్య నాలుగు వందల పద్దెనిమిది ఇది ఏ మర్మము హరియుందుగానిలోనుగాడు పదపడి జీవులాల బతుకరో హరిగానలేరు మీరు అరసి ఎందు వెతకిన హరిదాసులిరుగుదురు అడుగరో గరిమి ప్రత్యక్షముగాడు దేవుడెవ్వరికి ధర ప్రత్యక్షము హరిదాసుల గొలువరో చేదముట్టి గోవిందుని శిరసు పూజించలేరు చేతులార ప్రపన్నుల సేవ చేయరో జాతిగాగ విష్ణుని ప్రసాదమేడ దొరికిని ఆదల ప్రసాదమడుగరో అంతరంగముననున్నాడందురు విష్ణుడుగాని అంతటానున్నారు వైష్ణవాదికులు చెంతలదీయుల చేతి అనుజ్ఞవడసి సంతతం శ్రీ వెంకటేశు శరణము చొరరో